ప్రార్థన స్టార్ట్ చేసేది ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నా శోధన ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడు దేవ మహిమ స్వరూపకు తండ్రి పరిశుద్ధుడ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడిన మీ కృపల్లో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకుని ప్రభావ మమ్మల్ని సజీలకు నిలబెట్టినారనైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి మీ కృపల్లో ప్రభావ మీకు వినికి మమ్మల్ని భద్రపరుచున్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు కృతజ్ఞత అర్పించుకుంటున్నాం అర్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరం మీకే కలుగుని కాక హలలియ ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభావనైనా మీకు సన్నిధికి వచ్చిన దేవ మాతను మాట్లాడమని ప్రార్థిస్తామైనా మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తామైనా మీ వాక్యంలోని సత్యం మీరు గ్రహించాలని మీరు సహాయపడండి మీ నూతనమైన అభిషేకం దయచేయమైనా మా తలంపులు మా ఆలోచన పుట్టిన ప్రభావం మీ తలంపులు మీ ఆలోచించబెట్టండి మా మనసు పరిపరి విధాలుగా పోకుండా ప్రభావ మీ వాక్యాన్ని కేంద్రీకరించుకోవడానికి సహాయపడమని ప్రార్థిస్తామైనా మీ జీవంతో మమ్మల్ని నింపండి ప్రభావ అయినా ఎక్కువ ప్రభావ మీరు అక్కడ దినాలు ఉన్నాయి ప్రభావ మీకు సమస్య చూడు అంచెలు ఉంటున్నాం ప్రభావ అయినా ఎక్కువ ప్రభావ నా తండ్రి నేను ప్రతి క్షణం ప్రభావ మీ కొరకు మీరు జీవించాలా ప్రభావ పరిశుద్ధంగా మీరు జీవించాలా ప్రభావ యథార్థంగా పరిశుద్ధంతో ప్రభావ ఇల్లు మనసుకు నేను సేవించి తయారు చేయండి ముందు వినయ భయభక్తులు కలిగి ప్రభావ ప్రీతికరమైన సేవలు చేయడానికి సహాయపడండి అయినా ఇక మీటింగ్ అంతట్లో మీరు మహిమనండి ప్రభావ పాటల ద్వారా మైండ్ ఆడడం ద్వారా మైండ్ వాక్యం మీరు మాత్రం మాట్లాడండి ప్రభావ మీకు పరిశుభాత్మ నిర్మించి మాకు దయచేయండి ప్రభావ ఇంకా రాయన బిడ్డ మీరు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ ఇక అంతట్లో ప్రభావ మీరే మహిమనందని మీరే ఆధిపత్యం నుంచి మీ ఆత్మగారు నడిపించి మీ నామాన్ని మేము తెచ్చుకోమని మీ రాకృతి అందరినీ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రవహిస్తున్నాం తండ్రి నాకు చాలు అయ్యా అన్న పాట నాకు చాలు నేను వింటేనా సుఖాన్ని నీ వింటే నేను ఉంటాను సయ్యా నీ మాట చాలయ్యా నీ తీర్పు చాలయ్యా నీ తోడు చాలయ్యా చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తీరు చాలయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా ఎంత పాదలు ఎంత నిష్ఠురమైనను ఎన్ని బాధలుండను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాత చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు నేసయ్యా నీ వెంటే నేను ప్రతుకు నావా పగిలినా కదలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారేనా బ్రతుకునావా పగిలినా కదలి పాలైనను అలలు ముంచి అణిచివేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు నేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇళ్ళలో ఏమియు లేదు అసాధ్యము నీదు కృపలో నచేమియో కాకిల సామాన్యము నీకు నీలలో ఏమియో లేదు అసాధ్యము నీదు కృపలో ఆకేమియో కాగిల సామాన్యము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు నీ వెంటే నాకు జాయనేసయ్యా నీ వెంటే ప్రార్థన చేసుకుందాం దగ్గర అందరం కళ్ళు మూసుకుంటే పరిశుద్ధ ఒక దేవా ధనాలేసయ్యా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలైనా ఈ యొక్క గరిష్ట కాలం అంతా మీరు మనల్ని సురక్షితంగా కాపాడి సబ్జీలకు పెట్టినందుకు మీకు ఎంతో వదనాలైనా మరోసారి ప్రభావం మీకు కృపలో మలందరి జ్ఞాపకం తీసుకునేందుకు మీకు వదనాలైనా వివిధ కాలాన్ని ఏమని తెప్పించలేవన్నా గణపరచులాగా ఇచ్చిన అవకాశం బట్టి మీకు వదనాలు ప్రతి విధంగా పెరమని మీరు మాకు సైకిల్ నడిపిస్తున్నందుకు మీకు వదనాలు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీ యొక్క కృప ఎంత కృప మాకు కలిగించి నడిపించింది వాక్యం ప్రతి తక్కువ గ్రహించగలను మీ యొక్క రక్షణ ప్రణాళికలు మేమందరం జీవించడానికి సహాయపడండి మీరెన్నట్లో ముఖ్యంగా ప్రభావ మా పేరెంట్స్ ఎవరైతే అస్వస్థలు ఉన్నారని మేము మీకు స్వస్థపరచండి భాస్కర్ని స్వస్థపరచండి విజయ్ బాబు చుట్టూ వేసి కాపాడండి ఎందుకంటే కాపాడండి ప్రభావ చక్రవర్తి వారి కాపాడండి కాపాడండి ప్రజలకు అందరినీ ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని ఆకలి వర్షాలు పుచ్చుకొని మహిళ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి మనం గ్రంథం నుంచి ఒక వాక్యం చూద్దాం సాధారణంగా మనం చూడము సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ప్రతి దాంట్లో ఒక ఆత్మీయ సత్యాన్ని దేవుడు చూపిస్తా ఉంటాడు వాటిని అర్థం చేసుకోనికి మనం ఆసక్తి చూపిస్తా ఉందాం మొదటి సామెతల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి ఏడు వచనాలు జీవితం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి ఏడు వచనాలు ఇందులో దావీదు కుమారుడును ఇస్రాయేల్ రాజునైన సొలమోను సామెతలు జ్ఞానమును ఉపదే రెండవ వచనం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించటకును వివేక సల్లాపములను గ్రహించటకును చూడండి ఇక్కడ కొన్ని హెచ్చరికలు లాగా ఉన్నాయి మనకి వాక్యము జ్ఞానమును ఉపదేశమును అభ్యసించాలంట అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి అభ్యాసం అంటే ట్రైనింగ్ ప్రయాసపడడం ప్రాక్టీస్ అంటాం దానికి కోచింగ్ తీసుకోవడం అంటాం కాబట్టి జ్ఞానము ఉపదేశము అభ్యాసం అభ్యాసం చేయమంటాం దాని తర్వాత వివేక సల్లాపములను గ్రహించటకు చాలా ఇంపార్టెంట్ అది ఈ లోకంలో మనకి ఇది చాలా ముఖ్యం వివేచన క్రైస్తవ జీవితంలో బహు పొదువైపోయింది ఇది వివేచిస్తాం మనం ప్రతి ఆత్మను వివేచించిన ప్రతి మనిషిని వివేచించిన పౌరులు కొరింత రెండో కొరింతల రాష్ట్ర పత్రికలు ఆ విషయాన్ని హెచ్చరిస్తాడు ప్రతి మనిషిని మనము శారీరకంగా ఎరగము ప్రతి మనిషిని మనం ఆత్మీయంగానే ఎరుగుతాం ఎందుకంటే మనమంతా ఆత్మ స్వరూపులం మన దేవుడు కూడా ఆత్మ స్వరూపి కాబట్టి మనం కూడా ఆయన స్వరూపంలో సృజించబడ్డ వాళ్ళం కాబట్టి వివేక సలాపం గ్రహించటకు తర్వాత నీతి న్యాయ యథార్థతల అనుసరించటందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం నందుటకును కొంచెము జాగ్రత్తగా పరిశీలించాల్సిన పదాలు ఇవన్నీ నీతి న్యాయము యథార్థత అనుసరించాలంట దాని తర్వాత బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశము మనం తన కుశలం మాట్లాడేటప్పుడు కూడా ప్రతి దాంట్లో దైవికమైన విషయాలు బుద్ధినిచ్చే విషయాలు మాట్లాడాలి కుశలత ఇచ్చి ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించటకును పనులకు తెలివియు వివేచనయు పుట్టించటకును తగిన సామెతలు కాబట్టి వీటిని ఎల్లప్పుడూ అసలు మనం ఇవి రెగ్యులర్ గా ప్రతిరోజు కొంత ఒక కనీసం ఒక ఫ్యూ వర్సెస్ అన్న రెగ్యులర్ గా ధ్యానించాలి దాన్ని బట్టి చూస్తే ప్రతిదీ ధ్యానించాలి ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా చూడండి పనులకు తెలివియు వివేచనయు పుట్టించటకు తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకున్నాను వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రము సంపాదించుకున్నట్టు కాబట్టి ఇవి దైవికమైన సంకల్పం ఇది దేవుని వల్ల కలిగిన ఈ వాక్యాలు ఇవన్నీ మనకి కాబట్టి వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది హెచ్చరిక ఆరో వర్షంలో వీటి చేత సామెతలను భావ సూచక విషయంలో అంటే అది చూడండి వాటి అర్థాలు హిడెన్ మీనింగ్స్ um, మీ ఇష్టం నేను చదువుతాను తర్వాత భావ సూచక విషయములను జ్ఞానులను మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను ఇంపార్టెంట్ గతంలో చెప్పబడ్డ వాక్యములు ప్రవక్తలు చెప్పిన వాక్యములు జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుకోరంట అంటే సామెతల గ్రంథాన్ని చదవకపోతే ఇంతకుముందు చెప్పబడ్డ ఆ యొక్క మర్మములతో కూడిన వాక్యాలు మనకు అర్థం కావటం మూడో వాక్యంలో అంటే సీక్రెట్స్ వాటిని మనం గ్రహించలేం దాని తర్వాత ఇది మనకు అందరికి తెలిసిన వాక్యమే ఏడవ వచనంలో యహోవయందు భయభక్తులు కలిగినట తెలివి వివేకి తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానం ఉపదేశము తిరస్కరించదురంట చెప్పండి ఈ రోజు ఎక్కడుంది ఇది ఈ తిరస్కరణ ఎక్కడుంది ఖచ్చితంగా ఇది లోపలనే ఉంటుంది తిరస్కరణ వాడు గిండడి అటువంటి ఆసక్తి ఉండదు గిన్ని గిన్ని విసిగి గిండినారు అంటారు కృష్ణ ఇస్రాయల్ పదలు కూడా ఆ మన్నాను తిని తిని పొద్దున్నే లేచి తెల్లవారి లేచిపోయి దాన్ని కూర్చుకోవాలి ఎవరింటికి వాటికి తగినంత కూర్చుకోవాలా కూర్చుకొచ్చి వాటిని తిన్నారా స్టార్టింగ్ లో దాని గురించి వివరించారు అది తింటుంటే అది నోటికి నోటికి ఎట్లుందంట తేనె వాళ్ళే మధురంగా ఉందంట దాని వాసన మంచి కొత్త నూనె ఫ్రెష్ అప్పుడే గానుగ నుంచి ఆడించుకొని తెచ్చుకున్న నూనె వాసనలాగా ఉందంట మన్నా అట్లా వివరించిన వాళ్ళు కొంతకాలానికి ఆయన మీద చదువుతున్నారు మోసం మీద మేము మాకు బోర్ వచ్చేసింది మన్నా తిని తిని దాన్ని డిస్క్రిప్షన్ చేస్తారు సెకండ్ టైం బోర్ వచ్చిందాక డిస్క్రిప్షన్ చేస్తారు ఏమనంటే ఈ కవిచారములు లేని మన్నా అంటారు వాళ్ళు అవి మైండ్లో కూర్చుండిపోయింది నాకు ఆ వాక్యాలు ఫస్ట్ టైం చదివినప్పుడే సో నోటికి మధురంగాను తేనె వలె మధురంగా ఉన్నాయి వాసన నేను పచ్చి మన కొత్తగా అప్పుడే గానుగ నుంచి ఆడించుకుని నూనె వాసన ఉందంట ఎంతమందికి ఇష్టం వాసన నాకేది చాలా ఇష్టం ఈ ప్యాకెట్ల నూనె అసలు ఎంత అసహ్యం అనిపిస్తుంది నాకు దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయో మన బాడీలో నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేది ఈ ఈ ఆయిల్స్ సపోల్ ఆయిల్స్ పేర్లు పెడతారు వాటికి అన్నిటికీ సన్ఫ్లవర్ ఆయిల్స్ అని ప్రతి దాంట్లో కెమికల్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క స్టిక్కి సబ్స్టెన్స్ మీద దిగువ పదార్థాన్ని కలిగించడం కొరకు కెమికల్స్ అలా దాన్ని క్లీన్ చేస్తారు నూనెని నూనెలో ఉండే స్టిక్కి సబ్స్టెన్స్ అంతా తీసేయడానికి కొరకు ఈ కెమికల్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఎంత ఫిల్టర్ చేసినా కెమికల్స్ అట్లనే ఉంటాయి కొంత భాగం నూనెలలో కాబట్టి కు మంచి నూనె ఒకటి లేదు ఈ సృష్టిలో మనిషిని తయారు చేసినవి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాడు హండ్రెడ్ ఇయర్స్ క్రితం తయారు చేసిండు ఫస్ట్ ఈ నూనె ఇక నుంచి వీళ్ళందరూ కాపీ కొట్టిండ్రు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ రాకముందు ఈ సృష్టిలో ఏముంది నూనె మనుషులు ఏం వాడేటోళ్ళు నెయ్యి వెన్న లేకపోతే లార్డ్ అంటారు ఇంగ్లీష్ లో లార్డ్ అంటే ఆ యొక్క fat animal fat animal fat తో కూరలు వండుకునేటోళ్ళు వెనకడికి హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఇప్పుడు ఏం లేదు హార్ట్ ప్రాబ్లమ్స్ లేదు ఏ డయాబెటీస్ లేదు సఫోలా వాడినట్టు కూడా హార్ట్ అటాక్ వస్తుంది ఈరోజు అదంతా మోసం అన్నట్టే కదా కొలెస్ట్రాల్ వాళ్ళ గుండె హార్ట్ అయింది వాళ్ళ హార్ట్ అటాక్స్ వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది నర్వస్ సిస్టమ్ కావడం ఇవి కావడం ఇవి ఎప్పుడు ఎవరు గ్రహించరు ఎందుకంటే జ్ఞానం లేని వాళ్ళు గ్రహించగలుగుతుంది జ్ఞానం ఉన్నవాడే గ్రహించగలుగుతుంది కాబట్టి లోపల ఉన్న వాళ్ళు వీటిని తిరస్కరిస్తున్నారు మొదటి నుంచి కూడా బయట ఉన్న వాడి గురించి మనం ఎప్పుడు మాట్లాడడం కాదు ఈ వాక్యం అన్నిల గురించి ఎప్పుడు మనం హెచ్చరించాలి ఎందుకంటే పాపం వాడు కుడియడం అయ్యారు కానీ వాళ్ళు వాళ్ళు వాడు ఏ దేవతను పూజించినా ఎంత కఠినుడైన వాడు మృగం వల్ల ప్రవర్తించిన గానీ పాపం వాడికి ఏమీ తెలియదు దేవుని వాక్యం అందుకే వాళ్ళని చూసి ఎప్పుడు పడద్దు వాడి జీవన విధానాన్ని బట్టి మనం వ్యసనపడద్దు వాడు ఈ లోకంలో అమితంగా ఆనందిస్తూ ఉంటాడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాడికి తెలుసు ఈ శాతం విడిచిపెట్టినాక ఏ నెతలు కూడా వాడికి ఏం తెలియదు కాబట్టి శరణంలో ఉన్నంత వరకు మనం విపరీతంగా తిని తాగి ఎంజాయ్ చేయాలని అది వాళ్ళు ఈ లోకస్తుల కొనగలం ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి అని ఎవరు ఇప్పుడు అట్లా తయారైనారు వారు వీరు వీరు వారు అవుతారనేసి మన ప్రభు చెప్పిండు ఎండ్ టైమ్స్ వచ్చేటప్పటికి ఎక్కడుంది జ్ఞానం రబ్బీష్ అంతా తినేసి అన్ని రోగాలు తెచ్చిపెట్టుకున్నారు ఒక బ్రదర్ చెప్తున్నారు ఫినరల్ కి పోయిస్తే అక్కడ ఆ ఫినరల్ అయితుంటే పాప ఫేరల్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్ అని చనిపోయింది అయితే అక్కడ చెప్తుండే ఈ ఫినరల్ అటెండ్ అయిన మీరు అందరినీ చూడండి అంత క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ప్రతి ఒక్కరికి బీపీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది క్రిస్టియానిటీలో అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది వినడానికి అవును ఎందుకు అట్లా అంటే మనం అంతా రబ్బిష్ తినేస్తుంటాం మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోం అసలు క్వాలిటీ ఫుడ్ అంటే కూడా తెలియదు అలా తీసుకునేసి మందులు వేసేసుకొని బతుకుతా ఉంటారు కాబట్టి ఈ సామెతలు ధ్యానించాలి సామెతల గ్రంథంలోని కానీ రోజుకి ఒక ఫ్యూ వచనాలన్నీ ధ్యానిస్తే సిస్టమేటిక్ గా ఒక దాని నెంబర్ ఒకటి ఒక బుక్ నోట్ బుక్ పెట్టుకొని కొన్ని రాసుకోవాలా కొన్ని ధ్యానించాలా వాటి కాంటెక్స్ వాటిని అర్థం చేసుకోవాలా ఇది ఎట్లా నా లైఫ్ కి వర్తిస్తుంది దాన్ని ఎట్లా నేను వాడుకోవాలా అన్న విషయాలు కాబట్టి దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడం బట్టి ఇవన్నీ నేర్చుకోవడం అన్నట్టే కదా కాబట్టి ఇప్పుడు నేను ఆ యొక్క ఇంగ్లీష్ ఇంటర్ప్రిటేషన్స్ చూస్తున్నాను మొదటిదిగా ఆయన రెండవ వర్షంలో మొదటి పాయింట్ ఏంటంటే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించటకు మనము వాటిని గ్రహించటకు ఆసక్తి చూపించాలా ఉపదేశం చాలా ఇంపార్టెంట్ మనకి యాక్చువల్గా సరే నేను రకరకాల వాక్యాలు వింటా ఉంటాను ఎవరెవరో వింటాను ఆనెస్ట్లీ అంత టైం కూడా ఉండదు నేనైతే టీవీ ఎప్పుడు చూడలేను ఇంకా ఈ యూట్యూబ్ యూట్యూబ్ అంటే మొత్తం ఇరిటేషన్ ఉంటుంది అంటే మనకు ఆఫీస్ వర్క్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ యూట్యూబ్ కూడా మనం చూడలేము అదంతా ఎవరి ఇష్టం వాడు పెట్టుకుంటుంటాడు కాబట్టి మరి ఎవరి దగ్గర పోయి నేర్చుకోవాలని ఎవరు రిలయబుల్ ఎవరు డిపెండబుల్ ఎవరి ద్వారా దేవుని ఆత్మ నడిపి ఆపరేట్ అవుతుంది అని దీనికి జ్ఞానం అవసరం లేదా వివేచించాలని చెప్తున్నాడు అక్కడ వివేచించకపోతే ఎవరి నుంచి నువ్వు నేర్చుకోవాలి మనకంటూ ఉండాలి ఖచ్చితంగా ఒక పాస్టర్ ఉంటాడు అందులో ఒక పాస్టర్ ఉన్నాడు కొంతకాలానికి ఇంకొక పాస్టర్ మరి మరొక పాస్టర్ ఉన్నాడు మరి కొంతకాలానికి నువ్వే పాస్టర్ లాగుంటావు నీకు ఇంకొక పాస్టర్ అవసరం నేను పాస్టర్ని నాకు అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు ఈ రోజు అక్కడనే ఉంది నేను పాస్టర్ని నేనే చెప్తాను అందరికీ నాకు అవసరం లేదని చెప్పి రెస్పెక్ట్ తప్పు ఆయన అనాది కాలం నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఈ వాక్యాలన్నీ వాటిని అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఐదవ వర్షాన్ని మనం చూసినాం బుద్ధి గలవాడు ఇతను వింటాడు విని వాడి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడంట తర్వాత ఆరో వర్షంలో ఏముందంటే వాటిని అర్థం చేసుకోవాలా వాటిని విశదీకరించాలంట అండ్ ఇది ఘోరమైన వాక్యాలు ఇవి అంటే ఘోరమైన వాక్యాలు అంటే యాక్చువల్ గా ఇంగ్లీష్ లో డార్క్ సేయింగ్స్ అని డార్క్ సేయింగ్స్ అంటే అవి ఎక్కడో దాచబడ్డాయి అన్నట్టు మరి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి వాటిని బయటకు తీసుకొచ్చుకోవాలా తీసుకొచ్చుకోకపోతే మనకి ఎవరిని మనం ఏం చేయడం జరిగింది ఎందుకంటే మీరు ఇవన్నీ లేఖలను పరిశోధించలేదు అన్నాడు ఆయన మత్స్య వార్తను మొదట ఏం రాయబడిందో మీరు చూడలేదా చదవలేదా అంటాడు అసలు ఎవరు చదువుతారు ఎవరు చదువుతారు ఎవరో ఒకరు చదువుతారు పూర్వం నుంచి రోజు వరకు కూడా ఒక చిన్న గుంపే చదువుతా ఉంటది పెద్ద గుంపు చదవదు ఎందుకంటే పెద్ద గుంపు వినే గుంపు అది ఇంత వినేసి చేతులు అడిగేసుకొని వెళ్ళిపోతా ఉంటారు అన్నట్టు ఏ కాడైనా కానీ ప్రపంచం అంతటా ఏ కాంగ్రిగేషన్స్ అయినా అంటే అలా వింటారు వెళ్ళిపోతారు ముఖంలో అర్థం చేసుకుంటారు మత్స్యం ఉందా లేదా చూసుకుంటారు ఆ క్షణం వరకు మత్స్యం తెట్ట రుద్దుకుంటారు లేచి వెళ్ళిపోతారు కానీ రుద్దుకుంటే యాకూబ్ భక్తులు అంటాడు యాకూబ్ రాసిన పత్రికలు బైబుల్ కి మీ ముఖం మీద బైబుల్ మీ ముఖం ఎట్లుందో చెప్తాడు అంతే గాని నీ ముఖం మీద ఉన్న ఆ యొక్క మరకని బైబుల్ చేసి రుద్దితే పోతుంది పోదు అంటాడు బైబిల్ ఏం చెప్తుంది మీ ముఖంలో ఏముందో చూసుకో ముఖంలో మచ్చలు ఉన్నాయి డాగులు ఉన్నాయి దానికి అవి పోగొట్టుకోవాలంటే దానికి రుద్దుకుంటే పోదు మళ్ళీ ఎవ్రీ వీక్ ఎన్నో వింటా ఉంటారు నెక్స్ట్ వీక్ అలా మర్చిపోతా ఉంటారు అంటే రెండవ వచనంలో ఇక్కడ రెండవ వచనంలో రెండవ వచనంలో రెండవ వచనానికి నేను ఏడవ అధ్యాయం ఇస్తున్నాను సామెతలు ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆ ఇవి తెలుగు తెలుగులో చదువుతాను మొదటి వర్షం సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వర్షం నా కుమారుడ నా మాటలను మనసును ఉంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ అంతకంటే ఏమి నీ మనసు ఉన్నాయా ఎన్ని వాక్యాలు నీ మనసులో ఉన్నాయి నిధి నుంచి మేల్కొని చెప్పమంటే టగ టగ టగ అంటావా సండే స్కూల్ పిల్లలు చెప్తారు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తలేరు పోయినాయి ఆ రోజు నా కుమారుడ నా మాటలను మనసున ఉంచుకోను అంటే ఎవరు ఉంచుకుంటలేడు ఆయన నీ మనసులో ఉంటే నువ్వు రెడీగా ఉంటావు చెప్పడానికి అడగడమే టకటగా చేస్తా ఉంటాయి రాజ్యాలను నీ యొక్క దాచి పెట్టుకున్నాము ఎన్ని దాచి పెట్టుకున్నా చెప్పు ఒక దినం వస్తుంది నీ చేతిలో బైబుల్ ఉండదు మళ్ళీ వాటిని దాచి పెట్టుకుని ఆ లేని టైంలో నీ నోట్లో వాక్యం ఉంటుంది ముఖ్యంగా మనకు అప్ప అప్పగించబడ్డ సేవ జీవితం అంటే మనకు తెలుసు మహాశ్రమల కాలంలో ఏముంటుందని చర్చ్ విల్ నాట్ వేకేట్ అని ఎన్నిసార్లు నేను గుర్తుపరిచిన బైబిల్ శ్రమల కాలంలో church will be here ninety nine percent church system ఏం చెప్తున్నట్టు లేదు లేదు శ్రమలు చూడకుండానే మేము మాయమైపోతామని ఫాల్స్ ని యాక్సెప్ట్ చేసింది కానీ శ్రమలు రాగానే అందులో ట్రాప్ అయిపోతారు ఎందుకంటే నేను ఏమి చూడకుండా పడతాను అన్నప్పుడు నువ్వు సిద్ధపడలేదు శ్రమలకి కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నీకు వాటి నుంచి ఎట్లా ఇస్తే ఎట్లా జీవించాలో నువ్వు నేర్చుకోలేదు నేర్చుకోలేదు కాబట్టి ఆ శ్రమలలో బహు కఠినంగా నువ్వు అనుభవించాల్సి వస్తుంది వాటిని కానీ మనం నేర్చుకున్నాం how to survive the tribulation అని అది లేదు ఎంటైర్ చర్చిన టీచింగ్స్ లేని లేవు ఈరోజు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని పోదా ఉంది ప్రపంచం అంతట వాళ్ళ సంఘం రెండవ అధ్యాయంలో ఎత్తబడితే నీకు మూడవ అధ్యాయం నుంచి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఎందుకు అవసరం అందుకే చదవదు ఈరోజు చర్చ ప్రపంచం అంతట ప్రకటన గ్రంథం ఎందుకు చదవాలంటే ఈ టీచింగ్ ఉంది రెండవ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది కాబట్టి మూడవ అధ్యాయంలో నుంచి జరిగేది ఇరవై రెండవ అధ్యాయం వరకు జరిగే ఆ యొక్క ఘట్టంలో నాకు అవసరం లేదు ఎందుకంటే నేను రుచి చూడను వాటిని వాటిని చూడకుండా ఎత్తబడతా అని నమ్ముకున్నందుకు వాటిని చదవరు వాళ్ళు పాస్టర్స్ కూడా చెప్పారు ఎవరైనా అడగండి మీరు ఏ పాస్టర్ చెప్పరు ఎందుకంటే ఇది రాంగ్ టీచింగ్ అక్కడ చేసింది వీళ్ళని ఎంటైర్ చర్చిని ఇరెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ కాబట్టి నువ్వు ఆయన మాటలను నీ మనసున పెట్టుకోకపోతే వాటిని దాచిపెట్టుకోకపోతే అవధాన కాలంలో అవి నీకు ఎట్టి పసులు పనిచేస్తుంది ఆ బయటికే రావు కదా ఎంటీ బ్రెయిన్స్ ఎంటీ హార్ట్స్ అంటాం నీ బ్రెయిన్ ఏం లేదు నీ హార్ట్ లో ఏం లేదు అన్నట్టు దేవుని వాక్యం రెండవ వచనంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది ఇవన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ సామెతలు అట్లా ఎవరు ధ్యానించారు నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని వెళ్ళ ఏం జరిగేది ఒకవేళ నీ నీ కనుపాప వలె నా ఉపదేశంను నెలలో ఏం జరిగేది దాచిపెట్టుకునింటే నీవు బ్రతుకుతూ రివర్స్ ఫామ్ ఇవ్వండి వీటిని నువ్వు ఉంచుకోకపోతే దాన్ని కాపాడుకోకపోతే దాచిపెట్టుకోకపోతే నువ్వు బ్రతకవు వాక్యాన్ని అట్లా చూసుకోవాలి ఎప్పుడైనా మనం మూడవ వచనం చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయం అను పలక మీద వాటిని రాసుకొనుము అంత ఫ్యాషన్ ఎవరు చూపిస్తారు ఈ రోజులలో కొన్నిసార్లు పేపర్ లేదనుకోండి ఎవరైనా వాక్యం చెప్తేప్పుడు మొబైల్ ఫోన్ అది ఉంటుంది నోట్ టేకింగ్ యాప్ అన్న తగ్గ కొట్టేసుకుంటాను నేను ఎందుకంటే మళ్ళీ దొరకకపోవచ్చు అటువంటి వాక్యం మనకి అది ఎవరి ద్వారా బయలుపరచబడుతుందో మనకు తెలియదు ఆ టైంలో నువ్వు అక్కడ కూర్చున్నప్పుడే నీకు తెలుస్తుంది ఎవరి ద్వారా బయలుపరచబడుతుంది వాక్యం ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇవన్నీ వాక్యాలు ధ్యానిస్తూ ఉంటే మనకి ఎక్కడలేని ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం ఏ రీతిగా స్వీకరించగలం మనకు తెలుసు అది ఎంత మధురమైంది ఈ యొక్క వాక్యము దాన్ని ఏ రీతిగా మనం స్వీకరించాలా ఆ ప్యాషన్ అనేది మనకి ఎట్లా కావాలా చూడండి సామెతల సామెతల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం కదా ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక వాక్యం నేను చూపిస్తాను చాలా ఇష్టం నాకు ఆ వాక్యం సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ పోయి చక్రవర్తి నాకు అది ఇచ్చిండు కదా అది అది అఫ్రెష్ అనేది కదా పౌడర్ ఇచ్చిండు అది ఆయన ఇచ్చిండు కాబట్టి మరి ఆయన చక్రవర్తి విధేత చూపించాలి కదా నేను ఎవ్రీడే మార్నింగ్ పొద్దున్నే లేచి హాట్ వాటర్ చేసుకుంటా అవి వేడి చేసుకుని నీళ్లు అవి ఒక రెండు స్పూన్స్ చిన్న స్పూన్స్ ఉంటాయి అవి ఆ ఫ్రెష్ అనేది అందులో వేసుకొని హనీ ఉంటది తేనె అదొక స్పూన్ తేనె కలిపేస్తున్నా దాంట్లో కాబట్టి అది కలిపేసి కొంచెం ఏదో ఫ్రెష్ గా ఉంటుంది అనేది తాగుతున్నాను సరే దాని నుంచి ఏం ఎఫెక్ట్ అనేది నాకు తెలియదు కానీ విధేయత అయితే చూపిస్తుంది ఆయన ఇచ్చిండు ఆయన చెప్పినందుకు నేను చేస్తున్నాను పాటిస్తున్నాను దానివల్ల ఏం లాభము అనేది నేను ఇంతకైతే చూడలేదు ఉంటుందా లేదని నాకు తెలియదు బట్ ఫెయిత్ లో ఆపరేట్ అవుతాను నేను ఎందుకంటే ఓబే అయినాను కాబట్టి సరే ఓ రీతి చెప్పొచ్చు అందులో నేను ఎక్కడన్నా పోయి వెతికిన ఈ ఆపరేషన్ లో ఇంగ్రీడియంట్స్ ఏం ఉంటుంది అనేసి ఆ డబ్బా మీద వాడు ఏం రాయలేదు అట్లా మోసంగా వీళ్ళు హార్బల్ లైఫ్ వాళ్ళు నేను నిన్న ఒక రీసెర్చ్ స్టడీ చదివిన హార్బల్ లైఫ్ మీద కాలిఫోర్నియా స్టేట్ లో దాన్ని బ్యాన్ చేసారంట ఎందుకు అంటే దాంట్లో హెవీ లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ఉందంట నేను ఇది ఎంతో కాలం కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన యశ్వంత్ కి యశ్వంత్ దీంట్లో స్టెరాయిడ్స్ కలుపుతున్నారు యశ్వంత్ నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది అన్న కానీ నిన్న ప్రూవ్ అయింది రీసెర్చ్ లో California state government herbal life అక్కడ బ్యాన్ చేసింది ఎందుకు అంటే ఎనార్మ్ అన్యూజువల్ లెవెల్స్ ఆఫ్ లెడ్ ఉందంట లెడ్ అంటే పాయిజన్ కదా ప్లంబర్స్ అంటారు దాన్ని సైంటిఫిక్ నేమ్ లెడ్ ని ప్లంబర్స్ పాయిజనస్ మెటీరియల్ అది అందులో లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి హెవీ మెటీరియల్ కదా లెడ్ అది మీ శరీరంలో అవయవాలకి చాలా హాని కలపడుతుంది అది మన నేను చెప్పాను కానీ మన బ్రదర్స్ లో ఒక బ్రదర్ అది కంటిన్యూస్ గా వాడింది వాడకముందు బాగుండే హెల్త్ వాడినాక మొత్తం డిస్టర్బ్ చేసుకుంది హెల్త్ ఇచ్చి నాకు అర్థమవుతుంది అది ఎంత డేంజరస్ ప్రోడక్ట్ అనేది అంటే మళ్ళీ నా ప్రజలు హృషయాలు చూస్తారు నా ప్రజలు ఎందుకు నశించారు అంటే జ్ఞానం కొద్దువని హృషయ అంటాడు my people are destroyed for lack of knowledge అంటాడు మళ్ళీ ఎవరు చెప్పాలి నాలెడ్జ్ అఫ్సర్లకు చెప్పలేదు పాపం ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు వాళ్ళకి అంత టైం ఉండదు పైగా చర్చస్ వల్ల మనకి ప్రీచర్స్ ఉంటారు కానీ టీచర్స్ ఉండరు రెండు టైమ్స్ లో ఎందుకంటే ప్రీచర్స్ టీచర్స్ ని అక్సెప్ట్ చేయరు ఎందుకంటే టీచర్స్ పాపులర్ అయిపోతా ఉంటారు ప్రీచర్స్ కి పాపులారిటీ పోతా ఉంటారు అందుకే వాడికి ఆ అసూయ సౌలులో ఉన్న ఆత్మ వచ్చేస్తుంది విధిని టాలరేట్ చేయలేడు సౌలు ఆ స్పిరిట్స్ ఈరోజు వస్తాయి కాబట్టి టీచర్స్ ని టాలరేట్ చేయలేరు అందుకే టీచర్స్ టీచర్స్ ని టీచ్ చేయలేరు అవి స్పిరిట్స్ అవి మనం ఏ మనిషిని శరీరంగా ఎరగం కాబట్టి వారిని స్పిరిట్ స్పిరిట్ స్పిరిచువల్ రూపకంగా ఎరగాల అనేది ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చూడండి ఈ హనీకి సంబంధించిన విషయం ఒకటి ఉంది ఇక్కడ ఎక్కడుంది సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇరవై నాలుగు పదమూడులు అనుకుంటా పదమూడు పద్నాలుగు చూడండి పదమూడు పద్నాలుగు ఏముందంటే నా కుమారుడ తేనె త్రాగము అది రుచి గలది కదా తేనె పట్టు తినము అది నీ నాలుగు తీపియే కదా సరే ఎవరు తింటారు తేనె పట్టు నేను చూసిన ఊర్లలో చిన్నకాయలు తింటారు తేనె పట్టు అది ఓ రకమైన వ్యాక్సీ టైప్ ఉంటుంది అన్నట్టు తేనె పట్టు తింటారు నమ్ముతా ఉంటారు కచా కచా నములుతూ ఉంటారు పిల్లలు ఫ్యాటీ సబ్స్టెన్స్ కదా అది నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకోను చూడండి తేనెకి దానికి గ్యాప్ కనెక్షన్ చూపిస్తుంది అక్కడ నీ ఆత్మకు అంటే తేనె తేనె పట్టు ఎట్లా ఉంటుంది తేనె పట్టులో అది ఉంటది కదా తేనె తేనె పట్టు దాన్ని పట్టుకొని ఉంటుంది అది అంత పెద్ద తేనె కొన్ని కిలోల బరువు అది ఎట్లా మోస్తుందో ఆశ్చర్యం నాకు సృష్టిలో దేవుడు పెట్టేది దాన్ని పైన ఎక్కడో చెట్టు మీద అక్కడ లేకపోతే పెద్ద బిల్డింగ్స్ పైన రూఫ్ కి అంటుకొని ఉంటుంది ఆ తేనె పట్టు అది కొన్ని కిలోలు కిలోలు ఉంటుంది తేనె అందులో పట్టు అంత స్ట్రాంగ్ ఎట్లా పట్టుకుంటుంది మళ్ళీ వ్యాక్సిన్ ఉంటుంది కొంచెం కింద పడుతుంది ఇక్కడ బరువుకి వేడికి హీట్ కి అది కొంచెం చల్ల ప్రాంతాలలో పెట్టుకుంటాయి తేనె వాటికి తెలివి చాలా తేనె తీగలకి చాలా జ్ఞానం చాలా తెలివి కాబట్టి తేనె గురించి మాట్లాడుతుంది అక్కడ తేనె అది ఎటువంటిది ఎటువంటి రుచి గలది దాన్ని తినమంటున్నాడు ఎందుకు అది ఉంటుంది అన్న విషయాన్ని అట్లనే ఉంటుంది దేవుని వాక్యం జ్ఞానం అంటుంది ఇక్కడ పద్నాలుగు వర్షం మీ ఆత్మకు జ్ఞానము అట్టిది అని తెలుసుకోనము అది నీకు దొరికినలా ముందుకు నీకు మంచి గతి కలుగును మంచి గతి అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ నీకు ఉంటుందంట నీ ఆశ భంగము కానేరదు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఈ వాక్యము నువ్వు స్వీకరించిన ఈ వాక్యము నేను ఎప్పుడు సిగ్గుపరచలేదు శ్రమల కాలంలో అందరూ శ్రమలు ఉండబోతుంటే నిన్ను ప్రొటెక్ట్ చేస్తారనేసి నేను ఎన్నికలు చూపించిన ప్రకటన గంధం పన్నెండు స్పెషల్ గా నిన్ను శ్రమలను నుంచి ఎక్కడిస్తాను దాని తర్వాత నిన్ను అక్కడ పోషిస్తాడు ఏలియాకి ఎట్లా కాకోలంల చేత పోషించాడో అట్లా నిన్ను పోషిస్తాడు ఆశ్చర్యకరంగా సామెతల గ్రంథం జ్ఞానిస్తుంటే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది నేను ఒక చేసి ముగిస్తాను వాక్యాన్ని ఎందుకు మనకి జ్ఞానం అవసరం అనేది అది లోకపు జ్ఞానం కానే కాదు గంటలు గంటలు ఏ పుస్తకాలు చదివినా వృధాని అనేసి తను శంకర్ పాల్ ఒకరోజు చెప్తున్నాడు చాలా ఆశ్చర్యం అనిపించింది శంకర్ పాలము వాళ్ళ బాబు గురించి మాట్లాడుతున్నాడు బాబు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ చేసి పడుతున్నాడు అయితే ఆ టెక్స్ట్ బుక్ మధ్యలో వాళ్ళ ఉంటాయి కదా మీరు దేవుణ్ణి స్థుతించే పుస్తకాలు ఉంటాయి కదా ఆ హిందూ శ్లోకాలు ఆ శ్లోకాలు వెళ్ళిన పుస్తకం పెట్టుకుంటుంటారు అలా పెట్టుకొని బయటికేమో టెక్స్ట్ బుక్ చదువుతున్నాడు కానీ లోపల ఉన్నది శ్లోకాలు ఏం చేస్తున్నారా అంటే ఇది గుంజుకుందంట గుంజుకుంటే లేదు గుంజి అరే నువ్వు బుక్ టెక్స్ట్ బుక్ చదువుతుంది ఇదేం చదువుతున్నారా అని ఏముంది ఏముండే కదా నేను చదువుతుందంటే రెస్టిఫికేషన్ అనమాట నువ్వు ఎప్పుడు ఏ పరిచయం లేదు అక్కడ జ్ఞానం కదా ఇంపార్టెంట్ చదువుకోవడం కూడా ఇంపార్టెంట్ బట్ ఏ టైంలో దైవికమైన జ్ఞానం అవసరం మీకు అది కూడా ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ డేస్ మనం దాన్ని బాధలు తీస్తాం మార్నింగ్ డేస్ కంపల్సరీ ప్రేయర్లు కూర్చొని స్టార్ట్ కాకుండా బయట స్టడీ చేసుకోవాలి దాని తర్వాతనే సెటిల్ అవ్వండి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటాం కదా seven habits of highly successful people అనేది బుక్ నేను చాలా సమస్యలకు ట్వంటీ ఇయర్స్ క్రితం హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ కి సెవెన్ హ్యాబిట్స్ ఉంటాయి అందులో ఒక హ్యాబిట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ మొదట ఏ పని చేయాలన్నా అదే చేయాలి దాని తర్వాతనే తగ్గిన పనులు చేయకపోవడం వల్లనే అన్ని పోగొట్టుకుంటాట నిన్న నేను రవి రవిదాతనదే మాట్లాడుతున్నాను ఎయిట్ ఇయర్స్ క్రితం అందరూ లేదు మన గ్రూప్ లో పెన్షన్ పాలసీస్ తీసుకోండి లేక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ తీసుకోండి అది ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏ సేవింగ్ స్కీమ్స్ అంత పర్సెంట్ ఎవరు తీసుకోలేదు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది నేను చెప్తున్నా నేను తీసుకున్నాను చెప్పినని నేను పాటించిన నేను ఇంట్రడ్యూస్ చేసిన నేనే పాటించిన నేను రెండు స్కీమ్స్ తీసుకున్నాను ఒకటి ఎన్పిఎస్ తీసుకున్నా ఒకటి పీపీఎఫ్ తీసుకున్నా సరే ఆఫీస్ అకౌంట్ లో కూడా పిఎఫ్ ఉంది ఎంపీ ఎంప్లాయీ పిఎఫ్ అంటాం దాన్ని వాళ్ళు జాబ్స్ లేని వాళ్ళు ప్రైవేట్ లో పనిచేసే వాళ్ళు ఇట్లా మేసన్స్ మేస్త్రి పనులు చేసేవాళ్ళు ఇట్లా డైలీ వేజ్ వర్కర్స్ హాకర్స్ వాళ్ళ కొరకని పెట్టింది గవర్నమెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని అందులో జాయిన్ కాకుండా ఎట్లా ఫ్యూచర్ ని సేవ్ చేసుకుంటారు సేవ్ ఫ్యూచర్ కొరకు సేవ్ చేసుకుంటారు పిల్లలు లేరా బ్రదర్ పిల్లలు తీసుకురా నీకు అంతగానో నమ్మకం లేదంటే అరే వాడు చేసుకుంటాడు వాడి లైఫ్ తీసుకుంటాడు వాడి కుటుంబం తీసుకుంటాడు నిన్నేం తీసుకోవాలా ఒకసారి పెళ్ళిందంటే వాడు వాడి భార్యనే కదా ఇంకోబడి సన్మానించాలా కరెక్టే కానీ వాళ్ళ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ కుటుంబాలను నువ్వు కొనసాగించాలి నీకెందుకు సపోర్ట్ వాళ్ళు శక్తున్నంత కాలం మిమ్మల్ని తప్ప చేస్తుంటారు శక్తి లేని టైంలో ఇదైతే స్కీమ్స్ హెల్ప్ చేస్తాయి కదా ఈ జ్ఞానం మీరు ఎవరిస్తాయి ఒకటి అదేనండి దానిల గ్రంథంలో ఒక వాక్యం డిపిషన్ క్లోజ్ చేస్తాను దానిల గ్రంథము రెండవ అధ్యాయం నేను తరచుగా మన వైదేశ దేశంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విత్తనే అర్థమైపోతుంది మనం బ్రదర్స్ కి దానిల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇది చాలా ఆశ్చర్యం నీ బాధ్యత అన్నట్టు వయసు కాలం వెళ్ళిపోతా ఉంది కదా మళ్ళీ నువ్వు ఏ రీతిగా నీ నీ యొక్క జీవన విధానాన్ని నువ్వు ఎట్లా తయారు చేసుకుంటున్నావు మన ప్రభువే ఆ యొక్క జ్ఞానం ఇచ్చేవారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి చదివర్షం కనుక దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగ యుగముల యుగములన్నిటను దేవుని నామము స్థితి ముందును గాక ఏ యుగమైనది ఆయన కాలములను సమయములను మార్చువాడు ఉంది ఎవరు మార్చుతారు మన దేవుడు నేను అందుకే ఎన్ని సార్లు చెప్తుంటాను చరిత్రలో ఏడు సార్లు క్యాలెండర్స్ మారినాయి ఏ క్యాలెండర్ కరెక్ట్ ఎవరు తెలుసు ఈ ప్రశ్నకు ఎవరు జవాబు ఇవ్వలేదు సైంటిస్ట్ కూడా ఇవ్వలేరు ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఒక క్యాలెండర్ కనిపిస్తూ ఉంటది దాని తర్వాత నోవ కాలంలో ఇంకొక క్యాలెండర్ మారుతుంది నోవా తర్వాత మోషి కాలానికి ఒక కరెంట్ మాట్లాడు దాని తర్వాత వీళ్ళు బబులోనికి చెరగా కొనివ్వబడ్డప్పుడు అక్కడ బబులోని వెళ్ళరు ప్రపంచానికి రుద్దిండ్రు దాని తర్వాత గ్రీసు దేశంలో తెలరు నేరో సీజర్ జూలియర్ సీజర్ ఒక ఇద్దరు జూలియర్ సీజర్ తెలతే చాలా సంవత్సరాలు మనం పాటించినాం more than sixteen hundred years పాటించినాం దాన్ని మన ప్రభు కాలం నుంచి మళ్ళీ sixteen hundred and sixteen hundred years తర్వాత అంటే లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మనము ఇంకొకటి చిన్న పాటిస్తున్నాం ఈ రోజుకి త్రీ ఇంటర్నెట్ అంటాం దాని మనం ఇన్ని క్యాలెండర్ తారుమారని అంటే మళ్ళీ దేవుని ఈ వాక్యం ఈ ప్రవచనం అన్నట్లే కదా ఆయన కాలంలోనే సమయంలోనే మార్చివాడై ఉన్నాడు మొత్తం తారుమార్ అయింది కాబట్టి వాటికి మనం ఎప్పుడు ప్రారంభివం రాజుని తోసివేయించి నియమించి ఉన్నవాడు ఆయనని అది నాకు పలాని గవర్నమెంట్ వద్దు పలాని పలాని పార్టీ మా దేశంలో వద్దు ప్రభావాన్ని పార్టీ ప్రేయర్ చేస్తారు పిచ్చోళ్ళు వాక్యం అర్థం కాక ఆయన తీర్మానిస్తాడు ఎవరిని పెట్టాలో రాజులని ఎవరిని తీసుకెళ్ళాలి రాజులని ఇక్కడ చూడండి వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించేవాడినై ఉన్నాడు అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా ఇరవై ఒకటో వర్షం చాలా ఇంపార్టెంట్ మీకు వివేకము అవసరము వివేచన అవసరము వివేచించాల మనుషులని వాడి హృదయంలో ఏముందో వివేచించాలా వాడి గురించి ప్రేయర్ చేస్తే దేవుడు వాడి గురించి మీకు చెప్తాడు చర్చల గురించి చెప్తారు పాఠశాల గురించి చెప్తారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తారు ఆయన కాబట్టి మీకు ఆ గిఫ్ట్ అంటే మల్టీప్లై మల్టిప్లై అవుతుందంట చూడండి వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించవాడిని అన్నాడు కాబట్టి దాంట్లో నేను వాక్యం క్లోజ్ చేస్తాను అది ఉంటేనే కానీ నువ్వు ఆయన మర్మంలోనే అర్థం చేసుకోలేదు క్రూరమైన విషయంలో నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు కాబట్టి మెకానికల్ క్రిస్టియానిటీ అంటాం మనం ప్రోటీన్ క్రిస్టియానిటీ లేదా క్రిస్టియానిటీ అంటాం అతేశ్వార్త నాలుగంలో ఎవరు గుర్తెరిగిన సమయం అంటాం దాన్ని పెరిగిన సమయం అంటే రొటీన్ లైఫ్ తినడం త్రాగడం పెళ్లి చేసుకోవడం పెళ్లి చేయడం ఇది రొటీన్ లైఫ్ ఎవరు గుర్తెరిగిన సమయంలో జరగస్తానన్న శివారిని అందరినీ కొనిపోయింది ఎక్కడికి కొనిపోయింది నిత్య నరకానికి వెళ్ళిపోయింది ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టింది అలాగనే మనిషి కూడా రాకుండా ఒకడు కోల్పోతాడు ఒకడు విడబడతాడు పొందిపోయిన వాడు పాపి అని చెప్తుంది వాక్యం విడబడ్డవాడు పరిశుద్ధం చెప్తుంది దాన్ని రివర్స్ చేస్తుంది చర్చ్ వచ్చి పొందిపోబడ్డవాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి సైతాన్ని అట్లా మోసగించింది చర్చిని ప్రపంచంలో సరే తప్ప ప్రతికారంలో ఒక చిన్న గుంతం దేవుడు లేవరేస్తున్నాడు వీటిని చూపించినప్పుడు మనం పడ్డాన్ని విడిపోతారు మనుషులు ప్రేమ ఉంటాయి థాట్స్ ని ఎక్స్పోజ్ చేయాలి స్వతంత్రమైన తొక్కని అధికారించాలంటే నిజంగా తొక్క వాటిని వాటి బోధన కేసు చూపించాలన్న ఇది తప్పు బోధన అటువంటి వివేకం అటువంటి జ్ఞానం ప్రభు మనకు అందరికి అనుగ్రహించడం ప్రార్థిస్తాం పరిశుద్ధ దేవ వందనైనా వివేకం గల వారికి వివేకం జ్ఞానం గల వారికి జ్ఞానం ఇచ్చేవాళ్ళు మీరే కాలంలో సమయాలను మొత్తం మార్చిపడేస్తారు మీరు ప్రభావ కాబట్టి నేను వాటి గురించి ఆలోచించండి వీటిని మీరు మా కొరకు ఎందుకు మార్చాలని మేము ఆలోచిస్తున్నాం అది నేర్చుకొని మిమ్మల్ని ఎట్లా మహిమపరచాలి ఈ జ్ఞానం కొంతకాలానికి మాయమైపోతుందని ప్రభా మీరు ప్రవక్తలకి బయలుపరచడం మరణము ముగించే సమయం దగ్గరకు వచ్చేసింది పడదూరకు సంబంధించిన విషయాలు ఇవన్నీ క్లోజ్ అయ్యే టైంకి దగ్గరకు వచ్చిన ప్రభావ ఇచ్చేయండి బ్రదర్స్ పట్ల ఆసక్తి కుర్పించండి ఇది నేర్చుకొని మీకు ఒక జీవించబడిగా తయారు చేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమ్లెన్ అది మన సెక్యూరిటీ బ్రదరు మన విజయ్ బ్రదర్ డ్రాప్ అయిపోయారన్న మెసేజ్ పెట్టిండు తర్వాత కాలేజ్ డ్రాప్ అయిపోయారన్న మన ముగ్గురు మనం బాస్కర్ సార్ మీరు సరేనా ప్రార్థన చేసి చేసేది చూడను బాబా పరిశుద్ధుడ గొప్ప దేవ సరస్వతి సంపూర్ణ మహోన్నతులకు దేవానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఇసప్రభ తండ్రి నా ప్రభావ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఆయన ఇసప్రభ నా తండ్రి మీ జ్ఞానం లేకుంటే మేము నశించుకోవటం ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించిన జ్ఞానంకి జ్ఞానమును వివేకించి వివేకం ఇచ్చే దేవుడు ప్రభావం ప్రభావ సమస్తం మీ దగ్గర తీసుకు ప్రభావ ఈ లోకతీతమైన జ్ఞానం అది వేరే జ్ఞానం వేస్తే ప్రభావ దయ్యముల జ్ఞానం వాక్యం చెప్తుంది ప్రభావ కానీ అది మాకు వద్దు ప్రభావ ఆయన దాని వల్ల నశించిపోతారు ఎంతో మంది ప్రభావ దుష్టుగా ఆ రీతి వాళ్ళని ఓ ప్రభావ గదిలింపుని ప్రభావ ఆయన ఇసు ప్రభావ తండ్రి తత్వ జ్ఞానంతో వాడు చెరకొని పోతున్న మనుషులైనా అదే జ్ఞానం అనుకున్న ప్రభావం కొట్టుకొని పోతున్న తెలియని రీతిగా ప్రభావ నశించిపోతున్నాయన కనుకరించండి ప్రభావ కృపదిపించండి ప్రభావ మీ నుంచి వచ్చే జ్ఞానం ఎంత పవిత్రమైనది ప్రశుద్ధమైనది మొత్తం సమాధానమైన ప్రభావ అది ఎంతో ప్రశుద్ధమైన ప్రభావ ఒక జ్ఞానం మీరు మాకు అనుకరిస్తున్నారు ప్రభావ ఎందుకంటే ప్రభావ మీరు మాకు వాగ్దానం చేసినారు పరిశుద్ధుడు తండ్రి మీకు జ్ఞానాన్ని మాకు వివేకం మాకు అనుగ్రహించి మాకు వివేచన వరం అయితే ఇచ్చిన ప్రభావ ప్రతి ఆత్మని వివేచించాలా ప్రభావ ఆయన అది మాకు ఎంతో అవసరం ఇంకొక ప్రవచనం మేము అర్థం చేసుకుంటే వివేచన వరం ఎంతో అవసరం ప్రభావ తండ్రి మీరు మాకు అవన్నీ చూపిస్తున్నారు ప్రభావ మేము అర్థం చేసుకోవాలి ప్రభావ ఆయన మీరు సహాయపడి మీ జ్ఞానాన్ని తలంపు మాకు అనుగ్రహించిన ఆయన మీ యొక్క దైవికమైన జ్ఞానం ఎంతో గొప్పది ప్రభావ ఆయన మీ జ్ఞానానికి మితి లేదు ప్రభావ అది మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభావ మీకు అన్నారు ప్రభావ మా ఆత్మకు ప్రభావ ఎంతో అవసరమని మీరు మీరు మాకు హెచ్చరించినారు ఆయన వాటిని భద్రపరచుకోవాలి మా హృదయంలో ప్రభావ మేము మర్చిపోతున్నాం తండ్రి మా హృదయం కాలకి మేము రాసుకోవాలి ప్రభావ ఎన్నో వాక్యం వింటున్నాం కానీ ప్రభావ కొన్ని వాటి పట్టుకొని మేము విడిచిపెడుతున్నాం కానీ ఒక కాలం వచ్చినప్పుడు ప్రభావ అది మాకు మా నుంచి అది బయటకు రావాలా ప్రభావ బైబిల్స్ కూడా దొరకవు అని మీరు హెచ్చరించిన ప్రభావ నా దేవ ఇప్పుడు వాటన్నిటి మేము మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభావ వాటన్నిటి మేము జాగ్రత్తగా మేము మా హృదయంలో ఓ ప్రవృత్తి పట్టుకోవాలా ప్రభావ నేను ఇస్తే ప్రభావ తల్లి ప్రతి వాక్యం ప్రభావ మేము మర్చిపోతున్న ప్రభావ దివరాత్రులకు ధ్యానించాలని వాక్యం చెప్తున్న ప్రభావ ఇష్టపడాలి బిడ్డలుగా మీరు తయారు చేయండి ప్రభావ ఎక్కువ సమయం ప్రభావ బైబిల్ వాక్యానికి ప్రార్థన సమయం మేము ఉండాలి ప్రభావ ఏ సమయం దాని సమయం దాన్ని కేటాయించుకోవాలి ప్రభావ ఆయన మొదటి ప్రభావ మీ రాజ్యం నీతిని వేస్తున్నారు ప్రభావ సమస్తం తర్వాత మేము మాకు ప్రభావ మీకు ప్రయాసాలు మేము ముందుకు పోవాలని సాగితండి మేము వెతుక్కోవాలి వీటిని అనుగుణాల ప్రభావ తెలుసుకోవాలా అది మర్మంగా దాచిన దాన్ని వెతుకు తీసుకోవాలా ప్రభావ ఇతను తెలుసుకున్న ప్రభావ అన్ని ప్రచారించాలా ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ మీరు ఆఖరి దినాలు మేము ఉండగా ప్రభావ ఆయన మీ జ్ఞానం మనుషులు కురువైపోయింది ప్రభావ నా జ్ఞానం మా దేవ ఇస్తే జ్ఞానం లేకుండా మనుషులు నటించుకోవట్లేదు స్పెషల్ గ్రంథంలో మీరు చూస్తున్నాం ప్రభావ ఆయన ఈ ఇటన్నిటి పట్ల మాకు జ్ఞానం అనుగ్రహించినంత అవివేకం అనుగ్రహించండి ఒక ఆత్మీయ జీవితం మీద ప్రభావ ప్రతి దశలలో ప్రభావ మీ జ్ఞానంతో మీరు నడుచుకోవాలి ప్రభావ నేను మహిమపరచాలా ప్రభావ అనేకుల ప్రభావ మీ జ్ఞానాన్ని చూపించాలా ఈ రీతిగా జీవించాలా వాటిని ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ ఆయన ఇసు ప్రభా నా తండ్రి మీకే వందాలు ప్రభావ మీకే కృతజ్ఞత సత్తులు అర్పించుకున్నాం ప్రభావ ఆయన ఇసుకు వాటి వర్గం మీరు భద్రపరుచుకొని ప్రభావం ప్రకారం జీవించాలని సహాయపడండి మీరే మమ్మల్ని నడిపించుకొని సాగిస్తానైనా అధిక ప్రభావం డాక్టర్ సార్ మీ తాకని ప్రభావ బిడ్డను తాకని ప్రభావ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చింది శరీరం పండిస్తున్న ప్రతి బలహీనతను ప్రతి విచ్ఛేదం ఏసుకున్న గడ్డిస్తున్న శరీరం విచ్చిపెట్టి మనం ఏసుక్రీస్తున్నామని నీకు ఆగ్రహిస్తున్నాం ప్రభావ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాయని ఏసుక్రీస్తున్నామని హాలలియా మీరు స్వస్థపరచమని మహిమనండి ఆ బిడ్డతో ఎంతగానో ఆసక్తి ఆసక్తి తృప్తి వచ్చింది బలపరచండి స్వస్థపరిచి ప్రభావ ఇంకొక గొప్ప సాక్షిని పెట్టుకున్నాం కాదిష్టంగా ఒక ఉద్యోగ స్థానం మీరు ఆశ్రదించిన ప్రభావ ఆయన ఇసు ప్రభావ అతని రక్షణ ప్రాణాలకు ప్రభావం చివరి మీకు జీవించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను కుటుంబీకులంతా మీరు రక్షించుకుని బలపరచడానికి ఆదిష్టమైన చక్కటి గారి ప్రారంభిస్తుంది మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఒక పెరిగి ప్రభావ ఇంకా మీ అంచెలంచెలుగా ప్రభావం మీ వాక్యం మీ జ్ఞానం అభివృద్ధి పొందడానికి సహాయపడండి గణితమైన విషయాలు మీరు బయలుపరచండి మీ తర్వాత ఒక జ్ఞానం ఇచ్చిన ఓ ప్రభు సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధం వివేకం అనుగ్రహించడానికి ఆదిష్టమైన గొప్ప దేవాదించే స్వస్థపరచడానికి అన్న మీకు కట్టుకుని జీవించాలని సహాయపడండి హాస్పిటల్ ఇచ్చిన నడిపించి మీ కృపలో భద్రపరచుకోండి దాని విజయం అనుగ్రహించాలని సిస్టర్ని సహాయం మంచి చేసి నార్మల్ డెలివరీ వచ్చిన ప్రార్థిస్తున్నాయి గొప్ప దేవ నా తన ఆ రీతిగా ప్రభు ఆయన ప్రభావ తన ఎక్కడ దగ్గర ఉన్న ప్రభావ వాళ్ళ మమ్మీని తాకని ప్రభావం సంసారం వాళ్ళ మమ్మీని తాకని స్వస్థపచ్చని ప్రభావం డాక్టర్ మమ్మీని తాకని స్వస్థపచ్చని ప్రభావం మంచి ఆరోగ్యం తెచ్చింది సిద్ధాంతం ఉండగా ప్రభావం మీరు బలపరిచిందని మీ కొరకు నమ్మకంగా నా జీవించడానికి మీ జీవించడానికి సహాయపడిన మీరు బలంగా సేవలు వాడుకోండి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి మీరు జీవించండి దీవించండి గ్రూప్లోనైతే ఎవరికి దగ్గర రాలి వాళ్ళందరినీ మీ జ్ఞాపకం చేసుకుని బలపరిచిన ప్రభావ వాళ్ళ జీవితంలో మీరు నూతన కార్యం జరిగించండి ప్రభావ మీరు ఆశ పెరిగింది ప్రభావ సిద్ధపడాలి అన్నిటిని సిద్ధపరచాలని సేవ జీవితం నడిపించి చేసే ప్రతి పని వాటింత విజయమన గురించి మా పని త్వరగా ముగించుకోవాలి ప్రభావ అయినా ఇచ్చే ప్రభావం ఏ కాలం ఏటైనా అతను ముగించుకోవాలి అతన్ని నిర్లక్ష్యం చూపించుకోకుండా ప్రభావ అది ఆ క్షణంలోనే ఆ టైం ముగించుకొని ఉంటుంది ముందుకు వెళ్ళిపోవాలి ప్రభావ ఆయన వాటన్నిటి మేము కానీ నిర్లక్ష్యం చేసిన ప్రభావ సమస్యను కంట్రోల్ చేసుకుని ముందుకు పోవాలి ప్రతి పనిలో మీకు మహిమకరమైన తరని మీ మయమర్థమే మేము నడుచుకోవాలి ప్రభావ అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపించడం ప్రారంభిస్తున్నాను ప్రతి ఆటంకాలను పెట్టిన ప్రభావ అది కుటుంబాన్ని రాష్ట్రించే మీకు పరిచయ ప్రభావ ఆయన ఇసుకు ఎంతమంది మంది ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావ మీకు వివేకం జ్ఞానం గురించి అయినా మీకు ప్రవచనం అర్థం చేసుకోవాలి ప్రభావ ఆయన ఇసు ప్రవణ తండ్రి ఇసు ప్రవణ తండ్రి మీరు సహాయపడండి ప్రతి బిడ్డ మీరు బలపరచండి వాళ్ళు ఆస్వాదించమని ప్రారంభిస్తున్నాను ఈ వాక్యం అర్థం చేసుకుని ప్రభావం మేము పట్టుకుని చూడడానికి మీ కొరకు జీవించాలా ఓ ప్రభావ మీరు నీతి సత్యని అన్నిటి తగిలికి చిద్రలుగా మీరు లేనట్టుగా ప్రావిస్తున్నాను పరిచయం ఇంకా ఓ ప్రభావ ప్రపంచం అంతా నలుమూలు విస్తరించాలి అన్నింటిని వాక్యం దాన్ని స్వీకరించే ప్రభావం మహిమకు చిద్రలుగా తయారు చేయమని ప్రావిస్తున్నాను ప్రతి ఆటంకాలను కొట్టిన ప్రభావ దుష్టుడు ప్రభావం ఎంతో ఆటంకం గడ్డించడం గడ్డించమని లేదా వాళ్ళ పాటలు నుంచి ప్రభావ అయినా మాకు విజయం గురించి మార్గం కాలం నుంచి ప్రభావ రాధ పెరిగింది నాయన ఈ ప్రభు ప్రపంచం అంతా అంత గలిగిలి గందరగోళం ఉంది ప్రభావ ఆయన అంత నిమ్మలంగా ఉంది వీడిగా అనిపించారు ఓ ప్రభావ అన్ని స్టార్ అయిపోయింది ప్రభావ ఆయన ఈ ప్రభు మనుషులు విపరీతంగా దిగుతున్నారు ప్రభావ కానీ వాళ్ళ చెల్లిని అంతకంతగా చెడిపోతాను ఎవరికైనా ప్రవేశించుకున్న ప్రభావ కనుగరించాను ప్రభావ వాళ్ళందరికీ మీ ధ్యానాన్ని గురించాను గొప్ప జనం అంతా ప్రభావానికి సత్యని గ్రహించే ప్రభావ ఇది అర్థం చేసుకుని పోవడానికి బయటికి రావాలి మేము మహిపరచాలా అనేక మీ సత్యని ప్రకటించాలా అలాంటి శక్తి సిస్టమ్ అంతా మీరు సర్వశక్తిని నడిపించి అభిషేకించి మీ జ్ఞానం చేతికి ప్రభావ అది మీ ఒక పాండిత్యం మీరు వృద్ధి చేసుకోవాలంటే మీరు భద్రపరచుకోవాలా దాచిపెట్టుకోవాలా ప్రభావ ఆయన మీ జ్ఞానం ఆయన ఇసుక ఎంతో ఒక ఎంతో మరువైంది కాదు మీరు తెలుసుకోవాలి కాదు మీరు తోడుకునేకుండా మీరు అంత ఇస్తారు ప్రభావ మా కాలం సరిపోదు ప్రభావనైనా అంత గొప్ప ధ్యానం మా పట్ల మీరు తలంపగలిగినారు ప్రభావ ఆయన ఇసు ప్రభావ అని మీరు ఎంతో గొప్ప దేవుడు వేసేయండి ప్రభావ మీ దేనికి సంక్రాంతి నమ్మని ప్రభావ మీ బిడ్డలుగా చేస్తున్నారు ప్రభావ ఆయన మీ బిడ్డగా తయారు చేస్తుంది మీరు పరిశుధాత్మ అభిషేకాన్ని గురించి కృపవరాలను గురించి ఆయన ప్రవచన వరాలను గురించి ఆయన సమస్త ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించి మీ బిడ్డలు చేస్తున్నారు అబ్రహం సంతానం మార్చుకున్నారు ప్రభావ గొప్ప దేవానికి వందాలైనా కృతజ్ఞతలు ప్రభావానికి స్థితులు స్తోత్రమైన చివరి వరకు ప్రభావం మీ కొరకు మీరు జీవించాలా రక్షణ కాలంలో అంతవరకు మీరు సహించాలా అనేకులకు ప్రభుత్వ వార్త ప్రకటించాలా శ్రమల కాలం ఏంటంటే మేము కాపాడుతాను మీరు ప్రొటెక్ట్ చేస్తాం మీరు ప్రభావ నా ఓర్పించిన వార్త మీరు గణిస్తుంటే కనుక భూలోకం మీద రాబోయే శ్రమల కాలం మేము కాపాడుతున్నది మీరు మాకు వాగ్దానం ఇస్తున్నారు ఆయన ప్రభావ ఈ వాగ్దానం బట్టి మమ్మల్ని కాపాడుతున్నారు కాలం మీరు నడిపిస్తారు ముందుగా మీరు నడిపిస్తారు ప్రభావ మీరు భయపడండి ఏ విషయంలో మీ చేతులను సురక్షితంగా మీరు ఎక్కడికైనా ఉన్నాం ప్రభావ ఆయన ఇసుక మీకు మీకు రాజ్యంలో ఉన్నాం ఇసుక మీతో పాటు మేము ఉన్నాం ఇచ్చాను ఆయన తండ్రి నీకు వర్ణాలు ఇస్తే ప్రభావ కానీ ఓ ప్రభావ తన గొప్ప జన పట్ల మీ కనికలు చూపించాలి వాళ్ళు లాగా తయారు కావాలా ఓ ప్రభావ అంత భూతము వాటిని మనసు పెట్టుకోకుండా ప్రభావ మీతో నీళ్ళు మీద మనసు పెట్టుకోవాలా పైన వాటిని వెతకాల ప్రభావ ఈ లోపల ఎంత వెతికినా కానీ వ్యర్థమైతే ప్రభావ మనుషులు గాలికి ప్రయాసపడినట్టు ఉంది కానీ తర్వాత ఏమి దాని లాభం లేదు ప్రభావ అదంతా మోసకరమైన ప్రభావ ఆయన మంచి మంచి పట్టుకుని జీవిస్తారు లోకంలో ప్రభావ కనికరించండి ప్రభావ టీచర్లు బయటికి రావాలా ప్రభావ ఈ కత్తిని గ్రహించి ప్రభావం స్వీకరించాలా అన్నిటిని సత్యంగా నడిపించాలా అలాంటి బిడ్డలుగా తయారు ప్రతి బిడ్డని సేవకులు ఈ చివరి కళలో గొప్ప విజయం ప్రతి సంఘం దయచేసి ఓ ప్రభావి ఈ వాక్యాన్ని సర్వలోకాన్ని పిలిస్తారు సృష్టి సాగించాలా సేవలో ప్రభావ అద్భుతం అద్భుతాలు జరిగించి ప్రభావ ఆయన మీరు గొప్ప విజయం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ సాక్షులు పెట్టుకుని రాకుండా సిద్ధపరచుకుని ప్రార్థిస్తాం ఈ దినవంతం నిమిషం కృపను గురించి నడిపించి చేపట్టాలని అనవిజయం గురించినైనా ప్రతి దశలు మేము మయోపరచాలని చూపించాలన్నా అది ఆత్మ మీరు నడిపించినాను యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను ప్రార్థించండి భాస్కర్ సార్ లేరన్నా ఉన్నాను అన్నా అన్న ప్రేస్ చేయండి అన్న ఒక ఒక నిమిషం ఆగాలి అది రోడ్డు పక్కన ఓకే ఓకే అండి పర్లేదు పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలిగిన అయినా జీవము కలిగిన అయినా జీవధిపతి రాజాని నామానికి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా గడిచిన కాలంతో నీ రూపులో కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా నీ లేఖల ద్వారా సుప్రభా అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు నీకు ఎంతో వందనాలు అను ప్రభా అయ్యా ప్రభా మీరు మా ప్రభా తినడానికి ప్రతి విధమైనటువంటి బలాన్ని పొందడానికి శరీర బలహీనతలు పోగొట్టుకోవడానికి ప్రభా గింజల్ని మొక్కల్ని ఆకుకూరలు మీరు మాకు ఇచ్చారు తండ్రి వాటిని విడిచిపెట్టి ప్రభా ఈ లోకంలో ప్రభా ఈ లోక జ్ఞానంతో తయారు చేసిన మెడిసిన్స్ వైపు మేము వెళుతుండగా అయ్యా మీ వాక్యం చేత బలపరిచి ప్రభా అయ్యా మాకు ప్రభా అయ్యా అనేక మాటలు ప్రభా మాకు హెచ్చరించినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా ముఖ్యంగా ప్రభా అయ్యా ఈ లోకంలో ప్రభా మేము జీవించడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎటువంటి జ్ఞానం అవసరం అటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థించున్నాం తండ్రి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి మాలో ఉన్న సంస్థలను అవిధీతను బలహీనతను తీసి సంపూర్ణంగా విశ్వత్తుగా మీరు మార్చుకోమని ఏసై నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మీకు వదనాన్ని రూపమైన పిల్లలు తండ్రి మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడుతున్నారు కానీ ప్రభావ వినలని వారి వలె ఉంటుందండి మా యొక్క బలహీనతలు పడిపోతున్నాం కానీ అయినా కానీ మీరు ఎంతగానో ప్రేమ పూర్వకంగా మమ్మల్ని హత్తుకొని మరోసారి మా జ్ఞాపకం చేస్తున్నారు మా జీవితంలో యొక్క వాక్యాలను మేము యాక్టివేట్ చేసుకోలేకపోతున్నాం ప్రభావ అనేక సమస్య పనులకు అలిసిపోతున్నాం మార్గలాగా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు దాన్ని బట్టి కూడా ఇక్కడ ఉన్నాను చెల్లించుకోలేము ప్రభావ మా జీవిత కాలం మిమ్మల్ని చూపిస్తూ స్మరిస్తాం కనపరుస్తాం ఎక్కడ అవిధేతలు ఉన్నామో ప్రభా అక్కడ మేము విధేతలు ముందుకెళ్ళాలా ప్రభా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అందరూ రక్షణ ప్రణాళికలు చివరి వరకు యొక్క వైరస్ బాధితుల గురించి మేము ప్రార్థిస్తుండగా కనికరించండి ఓ ప్రభావ సతతపరిచండి వాళ్ళకి మీరే మందనండి ప్రభావ ముఖ్యంగా తండ్రి ఆ యొక్క వైరస్ బాధితులు తన కుటుంబీకులు తండ్రి ఎంతగానో శ్రమ మీరే వాళ్ళకి ఆదరణ దయచేయండి స్వతలు దయచేయండి మందులు దయచేయండి మీరు మన రెస్టరేషన్ అనుగ్రహించండి ప్రభావ మీరు అన్ని తిరిగి రెస్టోర్ చేస్తున్నారు అప్పుడు ప్రభా దినం గురించి మేము ఎదురు చూస్తున్నాం ఆ రెస్టరేషన్ దినం సింహము కోరికుండా కలిసి ఆడుకుంటే వాక్యం జ్ఞాపకం చేసుకుంటండి దాని విషయంలో మేము ప్రార్థిస్తున్నాం మేము రెస్టరేషన్ కొరకు మీకు జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా వివేకం ఎవరు మరీ వివేకం అనుగ్రహిస్తున్నారు జ్ఞానం వాళ్ళు మరీ జ్ఞానం అనుగ్రహిస్తున్నారు కాబట్టి దాని కొరకు మేము ఆసక్తి చూపిస్తున్నాం తండ్రి ఇవన్నీ ఎవరు పొందుకుంటారా అని ఏదో చూస్తున్నారు దాని తర్వాత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవుడు దేవుడు సమస్తమును ఇచ్చిన తండ్రి అయ్యా ఆకటి వరకు నా కొరకు మా కొరకు సాక్షిన స్ఫూర్తి కలిగిన దేవుడు తండ్రి దయ కలిగిన దేవుడు తండ్రి కోటాను కోట్ల దేవతలు దేవ నిత్యం ఇస్తున్నటువంటి అస్థితుల్ని నమ్మకమైన దేవ అత్యున్నతమైనటువంటి నమ్మకమైన తండ్రి పరిశుద్ధమైన దేవుడు తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి నా కొరకు నా కొరకు తండ్రి ఇలా కల్పించిన దేవ యొక్క మెట్టు పురుగులు మమ్మల్ని రక్షిస్తాను అయ్యా తండ్రి తండ్రి బలియాత్మకై కార్యములు తెలుసుకుంటున్నాను తండ్రి దేవ ఆ పిలుపు దేవ నమ్మకమైన తండ్రి అది ఏర్పాటులో ఉండడానికి ఇష్టపడుతుంది బలపడుతుంది తండ్రి ఎట్లా ఎన్నిసార్లు జీవితాన్ని పెట్టి దేవ జ్ఞానం లేక నశించిపోయేటటువంటి జీవితాన్ని బట్టి జ్ఞాపకం ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి మీరు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న జ్ఞానం పొందనాలు తండ్రి అయిన నమ్మకమైన దేవుడు ప్రేమించిన దేవుడు తండ్రి దేవాలయం సాయం చేయండి నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రేమిస్తున్నాను ఎంతైనా నమ్మకమైన దేవుడు దేవ ఎంతైనా ప్రేమించిన దేవుడు తండ్రి దేవాన్ని తరలిచ్చున్నాం తండ్రి అయ్యా నమ్మకం తండ్రి ఏ ఏ విషయంలో కూడా ఎన్నిక చేయడానికి తగినటువంటి దేవాన్ని తండ్రి అయితే మీకు రాజా జీవితాల్లో స్థాయి దేవుడు దేవుడిగా తండ్రి అయ్యా నమ్మకం తండ్రి ఈ లోకంలో తెగులు తండ్రి అనేక లక్షల మంది చనిపోతుండగా అనేక లక్షల మంది వ్యాధిగ్రస్తులై ఉండగా అనేక మరణం తేలిమైన ఉండగా నమ్మకమైన ఈ వ్యాధి ద్వారా ఈ తెగుల ద్వారా తండ్రి కేవలం నా మాత్రం కట్టుబడిలాగిన అయ్యా నమ్మకమైన తండ్రి మీ యొక్క మహాత్మ ఇక చిన్నమైనటువంటి జ్ఞానం అయ్యా నమ్మకమైన తండ్రి మీరు మానవులు ప్రేమిస్తుంది ప్రేమను ప్రజల మీద ఉన్న వికారం కలిగినటువంటి దేవుని సహాయం చేయమని నమ్మకమైన తండ్రి ప్రతి ఒక్కరు మీ పాత్ర పట్టుకుంటున్నాను అయ్యా మరణ శైలి మీద ఉండి ఆ ప్రజడిలో వారిని పాస్టర్ గురించి దేవా మీ యొక్క రక్షణ కార్యం వారి జీవితంలో వ్యర్థం కాకుండా అయ్యా మీ యొక్క తెలుగు కార్యం వారి జీవితంలో సఫలమగులాగా అయ్యా మీ యొక్క నిత్యత్వ ప్రణాళికలకు వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోమని నమ్మకం దేవా ఈ తమిళ మీకు సారాధన దేశమైన నా దేశాన్ని మీ పాత్ర దేవా అయ్యా నా యొక్క అధికారులు జ్ఞానం ఆయా సంస్థలు ఆ యొక్క తండ్రి అధికారి దేవా నమ్మకం తండ్రి నాయకులు ఎవరైతే మీ నామానికి వ్యతిరేకంగా వార్తకు వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు అటు వారిని మీ యొక్క అధికారం తెలిపిస్తుండగా రక్షణ తెలిపిస్తుండగా జ్ఞాపకం తండ్రి ధ్యానం గొప్ప విజయ దేశాన్ని ఇట్లాగిన కానీ వేచి చూస్తున్నాను తండ్రి అనేక కోట్ల మంది ఇంకనూ దేవా తెలుగులో మీరు చేసినటువంటి ఆ రక్షణ కార్యం మీరు చెప్పినటువంటి ఆ ప్రేమను ఎరుగుకుని ముందుగా జ్ఞాపకం తీసుకోండి దేవా ప్రేమిలు తండ్రి అనేకలైన సేవకులు ప్రచారకులు వార్తకులు ఎట్లాగిన మీ పాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి సేవలు కలుపుతున్నాం తండ్రి ఎట్లైన మంచి సేవకులు చాలా నమ్మకం తండ్రి అయ్యా తమ కుటుంబాలతో మారుమూల ప్రాంతాల్లో మారుమూల ప్రదేశాల్లో తండ్రి కేవలం మీ నామం నిమిత్తం తండ్రి తమ మనం వదులుకొని తండ్రి అయ్యా మీ పరిచర్యలో మీ సేవలో ఉన్నారు తండ్రి విశ్వాసం తోటి వారు నిలబడి ఉండగా వారి పోషణ పోషణాధారం మీరే తండ్రి తెలిసిన దేవుడు నమ్మదగిన దేవుడు సహాయం చేయండి తండ్రి సేవ యొక్క ఆర్థిక మాధ్యమం వారి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి దేవ కోల్పోయిన జీవన బట్టి అనేక కోట్ల మంది తండ్రి తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాను ఇలా అంత దుర్వరమైన ఉంటుండగా తండ్రి ఈ యొక్క రాజా ప్రత్యాలను బట్టి మీకు తమకున్న సమస్యలు కోల్పోయిండగా పుణ్యటం బట్టి మేము అనుగ్రహించండి పెంగులకి బాధితులు బాధింపబడుతున్న తెరలు పొందటాల్లో చింతలు తెరలో ఉన్న వారిని ప్రార్థన గురించి పెట్టుకుంటున్నాం అయ్యా ప్రజలను తెలుసుకుండి చేసుకోండి తండ్రి ప్రార్థిస్తూ ఉండేవా వివిధ మాధ్యమాల ద్వారా వెతుకొస్తున్నటువంటి వాక్యం అనేక హృదయాలను కలిగి పెరిగాను నీకు తండ్రి ఏం చేయండి దేవా వివిధ కోరికలు మీ రకాలైనటువంటి సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య సేవ అయ్యా మీ నామని కలిసి తెచ్చే విధంగాను ప్రతి కోరికను కలిసి ఆ తరపులలో సంఘాలను కలిసి సభ్యులను పరిచర్యను దేవుడు దగ్గర మధ్యలో తండ్రి మమ్మల్ని సాక్షి వచ్చినటువంటి కృపకై మీకు దేవ మీరు అసలు తక్కువ దాస్తూ వచ్చిన కృపపై పోషిస్తూ వచ్చిన కృపపై తండ్రి ఏ ఏ యోగ్యత లేదు ఏ మంచితనం లేదు కానీ కేవలం మీ నామం నిమిత్తం మీ మీ మంచితనం నిమిత్తం మీ స్వార్థ నిమిత్తం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన కృపపై నీకు దినదినం మీరు అనుగ్రహిస్తున్న కృపపై నీకు అయ్యా నమ్మకం తండ్రి పని కలిగిన దేవాలయం అయ్యా అనేకులు మీ పాత్రలు చేసేవారంగా కలిగి సహాయం చేయండి సమయానికి నీ పనులు అవతరించుకోవడానికి మీ చేతులు తప్పించుకోండి చేసు క్రీస్తు ఏర్పరచడమైన ఒకరికి వారు వేసుకుంటున్నాం తండ్రి అలా మన ప్రభుత్వం కృప సమాధానం నడిపించి పరిపూర్ణత పరిశుద్ధత స్వచ్ఛత మనకందరికీ సదాకాలం తోడేది కాక ప్రజలన్నా ప్రజలన్నా